సర్వం గీతాశాస్త్రార్థముపసంహృత్య అస్మిన్నధ్యాయే విశేషతశ్చ అంతే ఇహ శాస్త్రార్థదార్ఢ్యాయ సంక్షేపత ఉపసంహారం కృత్వా అథ ఇదానీం శాస్త్రసంప్రదాయవిధిమాహ ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన నాశుశ్రూషవే వాచ वाच्यम् न च माम् योऽभ्यसूयति इदम् शास्त्रम् ते तव हिताय मया उक्तम् संसारविच्छित्तये अतपस्काय तपोरहिताय न वाच्यम् इति व्यवहितेन सम्बध्यते तपस्विनेऽपि अभक्ताय गुरौ देवे च भक्तिरहिताय కదాచన కస్యాంచిదపి అవస్థాయాం న భక్త తపస్వీ అది సన్ అశుశ్రూషు యోతి తస్మై అది నవాచ్యం నో మాం వాసుదేవం ప్రాకృతం మనుష్యం మత్వా అభ్యసూయతి ఆత్మప్రశంసాదిదోషాధ్యారోపణేన ఈశ్వరత్వం మమ అజానన్ నసహతే అసావపి అయోగ్య తస్మై అపి నవాచ్యం భగవతి అనసూయాయుక్తాయ తపస్వినే భక్తాయ శుశ్రూషవే వాచ్యం శాస్త్రం ఇది సామర్థ్యాత్ గమ్యతే తత్ర మేధావినే తపస్వినే వా ఇది అనయో వికల్పదర్శనాత్ శుశ్రూషాభక్తియుక్తాయ తపస్వినే తద్యుక్తాయ మేధావినే వా వాచ్యం శుశ్రూషాభక్తివియుక్తాయ న తపస్వినే నాపి మేధావినే వాచ్యం భగవతి అసూయాయుక్తాయ సమస్తగుణవతేపి న వాచ్యం గురుశుశ్రూషాభక్తిమతే వాచ్యం ఇేష శాస్త్రసంప్రదాయ విధి